వారి కావించునని అహంకారముందో నరముని నతంసునాథనల్లనల్లంతు పశుపతి దాసుడనంతు పొరుగాని నందు ప్రధాన తగ్గి కవ్వడి నతని దూలింతుగను బ్రహ్మాది నిత్యన ప్రభుడైన కృష్ణుని Thank you.